ఆయన ఎవరో దానికి సమాధానం చెప్తారు ఆయన తెలుసు చెప్పడానికి ఆయన తెలుసు శిక్షణాకృతి చెప్తాను తప్ప తత్వం తెలిసి చెప్పేది ఎవరు ప్రశ్న ఏమండి మేము ఏదో వ్రతం చేసుకుంటున్నాము కానీ మేము ఇలాంటి వ్రతం చేసుకుంటుంటే తీరా చేయకూడదని ఎవరో చెప్పారు చేస్తే మాకేమో ఆపదలు వస్తాయని ఎవరో చెప్పారు ఇప్పుడు ఈ వ్రతం చేయమంటారా మధ్యలో మానసిక ఆపదలు వస్తాయేమో అని భయం వేసుకోండి ఈ చేయమంటారా వద్దంటారా అది విని అయ్యోపా ఏ రీజన్ని ఏం భ్రమలో ఉందో నన్నేనా అడిగింది కాదు ఈ టీవీలో వచ్చి అడిగింది ఈయన ఏం చెప్తాడో వాళ్ళ నెత్తి ఏం బరువు పెడతాడో అని నేను మనసులో కష్టపడి నేను అనుకున్నట్టుగా ఆ పెద్ద మనిషి ఆవిడ నెత్తి ఏదో బరువు ఆవిడ అప్పుడే సంసారం వస్తూ ఉంటుంది ఇంకో కొత్త సంసారం సో ఈ ఈ దుఃఖము క్షేత్రధర్మము దాని దాని ఉపాదాన కారణాన్ని మీరు పట్టుకోవాలి ఎటు క్షేత్రము ఎట్టిది యత ఈ క్షేత్రము ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే మనస్సులో ఉండేవన్నీ క్షేత్రమే అందుకోసం నేను మనస్సులో ఉండేటువంటి ఇమోషన్స్ దృష్టాంతంగా ఇస్తున్నాను మనస్సు అంతా క్షేత్రమే చాలా విచిత్రమైన విషయం విచూరమైన విషయం తర్వాత సచ యహ ఆ క్షేత్రము ఇంకా ఎత్తి యత్ స్వభావశ్చ దానికంటే వైశిష్ట్యమేమి అందుకంటే గొప్పదనమేమి ఇదంతా కూడా మీకు క్షేత్రాన్ని గురించి చెప్తాను సంగ్రహంగా క్షేత్రాన్ని లిఖించడం జాగ్రత్తగా చూసాగా దీన్ని ఇదం శరీరమితి రక్షత్వేన పరామృతీ ఇదం శరీరం కౌంటేయ చక్రం అని చెప్పారు ఈ శరీరం చక్రము అని ఇంతకుముందు చెప్పారు ఆ చెప్పిన దాన్నే మళ్ళీ ఇప్పుడు చక్షబ్దంతో ఆ చక్రము ఆ చక్రము అంటే ఈ శరీరము అని ఏ చక్రము చెప్పబడినదో ఈ చక్రము నిర్దేశించబడినదో ఇలా వేరు పెట్టి గుర్తించారు వేలు పెట్టి తిరిగిచ్చాడు బొట్టు పెట్టి చెప్పాడు విరాట్ క్షేత్రం అని దాని ముఖాన్ని బొట్టు పెట్టి విరాట్ క్షేత్రం అని చెప్పాడు అదే దాన్ని తత్ అనే శబ్దంతో పరామర్శ చేసి మళ్ళీ దాన్ని విజిట్ చేసి క్షేత్రం ఆ క్షేత్రం దాన్ని పుస్తకంలో రిఫర్ చేయడం రిఫర్ చేయడం క్షేత్రం అంటే అర్థం ఏదైతే ఇత్యాదిగా నేను ప్రతిష్ఠించినట్టుగా ఏ స్తోత్రమైతే విధంగా చెప్పబడి ఉన్నదో తత్ ఆ స్తోత్రము యాదృక్ యాదృకం అంటే యాదృక్ అంటే పుణ్యంగా కాబట్టి నవసింహంలో ఉంటే బాగుంటుంది కాబట్టి యాదృకం అని చెప్పేసి ఇంకో శ్లోకంలో యాదృకం ఉన్నా వస్త్రం కదా ఆ విధం ఉంటే అమ్మ ఉండాలి అమ్మ ఉండాలి అది ఎటువంటి స్వభావము గలదియో అంటే యాదృశం అంటే ఏమిటి ఆ ప్రయోగం ఆ పదవ యొక్క అర్థం ఏంటంటే అది తన తన తనదైన ధర్మములతో ఎత్తిదిగా ఉన్నది ప్రతీయై ధర్మై ఏమో కొన్ని ధర్మాలు అన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి ఇది దేహమే ఉందనుకోండి దేహానికిలో కొన్ని ధర్మాలు ఉంటాయి ఇది మనం తెలుసుకోవాలి తెలుసుకున్నట్లయితే ఈ దేహాభిమానము అనే వ్యాధి నుండి విముక్తి కలుగుతుంది బంధం నుంచి విముక్తి ఫోటో ఉంటుంది దాని దారిలో ఫోటో ఉంటుంది దేహం గురించి వెతి వ్యామోహం తెచ్చుకోకూడదు దేవుడిని వ్యామోహం తెచ్చుకోవడం దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి తప్ప దాన్ని వ్యామోహం తెచ్చుకుంటే అయోగ్యమైన అంటే పుష్టికరము కాని ఆహారాన్ని భక్తులు చేసి దేహాన్ని వ్యాధిగ్రస్తులు చేసేసి అటువంటి దేహం మీద చెడిపోయిన దేహం మీద రోగగ్రస్తమైన దేహం మీద అయ్యో నేను నేను నేను అని ఎవరు వ్యామోహం చెప్తుంటే ఈ తెలివితేటలు తెలివితేటలు అంటే ఎలా ఉంటుంది దేహము చక్కగా కలిగి తర్వాత దాన్ని చక్కగా పని చేయించాలి అలా దాని మీద పని చేయిస్తూ అభిమానం లేకుండా ఉండాలి దానికి ఎదురా వ్యాధి చేయండి మందు వేయాలి ఆటలు వేసినప్పుడు అన్నం పెట్టాలి దాహం వేసినప్పుడు నీరు తాగి తిరగాలి ఎప్పుడైనా రిపేర్ అవసరం అయితే సుఖానికి షాప్ వెళ్ళి సుఖానికి షాప్ అంటే హాస్పిటల్ అని అర్థం రిపేర్ దానికి తీసుకుంటాం होगा ये दोनों एक पूरा दस मिनट का ఒక నిర్మితాన్ని అనే ఒక సాక్షి భావంలో ఉండిపోవాలి ఉదాసీనంగా ఉండిపోవాలి అందుకోసం ఆ దేహ ధర్మాలన్నీ మనకి తెలుసుకున్నాయి ఇదే ఇది దేహ ధర్మం ప్రతి పుట్టుక అనుకోండి నేను పుట్టాను అనుకోండి పుట్టుకానుగానే దేహ ధర్మం పూజారి సంవత్సరాలు రెండు సంవత్సరాలు తీసుకోవచ్చు గిఫ్ట్ పూజ కూడా తనకి కాదు అది కూడా దేహధర్మం అవుతుంది యవ్వనము దేహధర్మము అది కూడా దేహం కాదు ఇది దాని దారిలో పోతూ ఉంటుంది మనము ఉదాసీనుగా సాక్షిగా చేయాల్సింది చేస్తూ ఉంటారు డన్ జస్ట్ డన్ మీరు చేయదు జస్ట్ రెస్పాన్సెస్ అని ఉంటారు మీరు వ్యాధి వచ్చినప్పుడు మీరు వ్యాధికి రెస్పాండ్ అవుతున్నారా రియాక్ట్ అవుతున్నారా అని రోగి ఉంటారు వ్యాధి నేను వ్యాధిగ్రస్తు నేను రోగిస్తుంది అని అనుకునే మందు వేస్తుంది దాన్ని రియాక్షన్ రోగం దేహానికి రోగం వచ్చింది దానికి మందు మాకు వెయ్యాలి నేను సాక్షిగా ఉన్నాను అనే ఆ ఉదాసీన స్థితి ఇది ఆసీన దేహమునకు అతీతమైన శస్త్రమునకు అతీతమైన శస్త్రజ్ఞుడిగా సాక్షిగా నిలిచి ఉంది దీనికి రోగం వచ్చింది దీనికి రోగం కాకుండా వస్తుంది దాని స్వభావం అది దాని ధర్మమే వచ్చింది కాబట్టి దానికి కొంత మందు పారేయాలి అని అలా ఉదాసీనంగా ఉంది ఆ మందు పారేస్తే దాన్ని You should give a strong cue, not react already. Not react to, but react to go over it. Strong cue go over reactive అంటే శాస్త్ర ధర్మాన్ని తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూస్తారు రెస్పాన్సివ్ అంటే శాస్త్ర ధర్మములను అలా వివేకం చేసి నిరుక్తముగా తెలుసుకుంటూ ఉండే ఇవాళ ఇలా వడ్ల గిండులో బియ్యపు తత్వం ఈ తత్వము ఎవరికో వశిష్ఠుడికో వామనుడికో తెలిసింది మాకేం తెలియదు అనుకోండి అలా అస్తమానం నేను అజ్ఞానం నేను అజ్ఞానం అంటూ ఉండకూడదు వినడానికి కూడా బాగుంది ఏదో ఒకసారి అన్నారంటే ఏదో వినయంతో అన్నారని నేను అసలు అనుకుంటాను అంటే మాటి మాటికి స్వామికి మీరే జ్ఞానం మేము అజ్ఞానం అంటుంటే ఇంక మరి నేను ఈ పాఠాలన్నీ కంటిన్యూ అలా సరిపోతాను కాబట్టి మీరు ఇప్పుడు వశిష్ఠుడికి వామదేవుడికి తెలుసు నిజమే మీకు కూడా తెలుసు ఇది ఎలాగంటే చలిస్తుంటే వశిష్ఠుడు వెళ్ళి ఎండలో నిలబడ్డారు ఏమైంది చలి తగ్గి వామదేవుడికి కూడా చలి చేస్తుంది ఎండలో కూర్చున్నాడు వెళ్ళి ఆయనకి చలి మరి మీకు చదివిస్తే మీరు వెళ్ళి కూర్చుంటే అవుతుంది మీకు తగ్గదా శశబ్ద సముచ్చయార్థ ఈ చాని సంస్కృతంలో ఒక అమ్మే దానికి అర్థం నేను తెలుస్తుందో తెలియదు అని పాపం శంకర్లు తెలుస్తుంది దానికి అర్థం అన్ని సముచ్చయ సముచ్చయం రెండు రెండింటిని సమానమైన స్టేటస్ వాక్యంలో సమానమైన స్టేటస్ కలిగిన రెండింటిని కలిపేస్తుంది వీళ్ళు కాంపౌండ్ సెంటెన్స్ అంటారు ఇంగ్లీష్ వస్తు కానీ అందు కానీ పెట్టి రెండు ప్రాజెక్టులు కలిపితే దాన్ని కాంపౌండ్ కొంచెం కాంపౌండ్ అంటే సముద్రం జాగ్రత్తలు తెలుగులో గర్వాదం చేయాలంటే తత్క్షేత్రము ఆ క్షేత్రము ఏదో స్థితియో చా మరియు యాదృక్ ఎటువంటి స్వభావము కలదియో చ మరియు యద్వికారి అలా అది ఓకే విశిష్ట సముచ్చయాత్మ మరియు ఇంకా ఇంకా యద్వికారీ ఇది బహుళీ సమాసం సో యహ వికార ఏ వికారము గలదియో ఈ జన్మగా చెప్పారు ఫలానా వికారము గలది అని పర్టికులర్ గా జన్మ అనే వికారము గలది ఏ ఏ వికారములు గలదియో అని జనరల్ గా చెప్పచ్చు జనరల్ గా చెప్పచ్చు ఏ ఏ వికారములు అని భగవతులలో చెప్పచ్చు అయితే ఏ వికారము అలా చెప్తున్నారు ఏ వికారము దీనికి ఉన్నదో ఇది వికారి అనేది సహ అంటే పంచదు అంటే యస్మాచ్చి నుండి ఇది పుట్టినది అనుభవించేంత దూరం ఏమి నుండి పుట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే రెఫ్రిజిరేటర్లో పెరుగు ఆకులు స్నాక్స్ స్వీట్లు పళ్ళు ఇంకా ఏవేవో పప్పులు ఉప్పులు అన్నీ నింపి పెట్టాను ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి రిఫ్రిజిరేటర్ అంతా స్టాక్ వారం అయ్యేప్పటికి రిఫ్రిజిరేటర్ ఖాళీ అయిపోయింది నేను రెండు కేజీలు బరువు పెరిగాను ఇప్పుడు ఉపాధానం మీకు అర్థమైపోయింది కదా దేనికి ఏది ఉపాధానం తెలుసుకోవచ్చు షాప్లో షాపులో ఉంటాయో అది మీరు కాదు అంటే పూడిపప్పులు అక్కడ ఉంది పూడిపప్పులు ఇక్కడ వైట్ చేస్తుందా అక్కడ ఉప్పులు పప్పులు ఉంటాయి ఇక్కడ ఫ్యాక్ట్ ఆకులు తత్వధాతులు ఉపమానింది తప్ప ఉపాదానము అది కాబట్టి దేహాన్ని గురించి అలా తెలుసు చూసుకుంటే దాని మీద ఉండేటువంటి ఎన్ని నమ్మకాలు రసాలు ఉపాదానమేది కార్యం ఉత్పద్యతే అంటే యత ఎటు ఉత్పద్యతే అని మీరు చెప్పుకోవాలి యత ఎటు దేని నుండి ఏదియో అన్నారనుకోండి దేని నుండి ఏదియో అనేప్పటికీ ఆ నుండి అనేది కారణం ఉపాదాన కారణం తెలుస్తూ ఉంటుంది కనుకని దీని తప్పు ప్రకృతికి అది ప్రకృతి ఉపాదాన కారణం తెలుస్తూ ఉంటుంది అంటే ఇది దాని నుంచి పుట్టిందన్న మాట కాబట్టి ఆ పూర్తి కూడినది అనే పదాన్ని మీరు చెప్తుంటే మీకు వాక్యం కంప్లీట్ అవుతుంది అలాగా ఒక పదాన్ని యాడ్ చేస్తే వాక్యం కంప్లీట్ అయిపోయినప్పుడు ఆ యాడ్ చేసే భాగానికి వాక్య సేవకము వాక్య ఆ అక్కడ పెట్టేస్తే వాక్యం కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎక్కడ రూపంలో శ్లోకం ఏం ఏ సైజ్ అని చెప్తారు ఎందుకంటే ఏమవుతుంది ఎందు ఏ క్షేత్రమైతే యపస్య ఏ ఉపాదానం నుండి ఉత్పద్యతో అది నేను సంగ్రహంగా వీళ్ళు నిర్దిష్ట మనం ఇందాక శ్లోకం చెప్పినప్పుడు పప్పులో కాలు వేసేమో ఏదో అలా వేయగలం సత్యయో యత్ప్రభావస్య సహ అంటే క్షేత్రం కాదు క్షేత్రం ఇందాక నేను అలా చెప్పలేదు I'm re existing okay you got point సత్ అంటే ఇదని శరీరం కొంటే క్షేత్రం ఇది అని చెప్పడం క్షేత్రము సత్ ఏతద్యో అది వాడు ఇందాక చెప్తున్నాను और इक्वेशन होगा ये ಒಂದು ಭಾಷೆಗೆ ಇದೆ ಇಲ್ಲಿ ಹೋಗೋದು ಇಲ್ಲಿ ಸುಲಭವಾಗಿ ನಡೆಸ್ತೋ ಗಾಡಿ ಬರ್ತಾ ಇರುತ್ತೆ ಬಂದಲ್ಲಿ ಇರ್ತದೆ ಅಸಲು ಒಂದು ದೇಶಕ್ಕೆ ಒಂದು ಗಾಡಿ చాలా గంభీరంగా అంటే ఈ శాస్త్రము బాగా అనుభవించేది బౌద్ధమైన సంస్కృత పాండిత్యం గల వాళ్ళకి కూడా వ్యామోహాన్ని కలిగించే విధంగా ఉంటుంది కన్ఫ్యూజన్ డెల్యూజీ అటువంటి కన్ఫ్యూషన్స్ నుంచి డెల్యూజన్స్ నుంచి మనల్ని ఎవరు కాపాడతారు శాస్త్రులు కాపాడతారు ఈ పాఠం చెప్పిన వాళ్ళు తప్పు చేస్తే పాఠం విని వాళ్ళు పది తప్పులు చేస్తారు కానీ ఎవళ్ళు తప్పు చేయకుండా రెస్క్యూ చేసినట్టుగా సచయ శత్రుఘ్నో మళ్ళీ సత్ అంటే ఎలాగైతే సర్వనామ నిర్దిష్టమైన దాన్ని పరామర్శించేస్తుంది సహా అనే సర్వనామ కూడా ఇంతకు ముందే నిర్దిష్టంగా నిర్దిష్టమైన ఏ శత్రుజ్ఞుడు కలదో ఆ పరామర్శ చేస్తూ ఉంటుంది అంటే సహా ప్రభావ ప్రభావం అంటే శక్తి ఆ శత్రుజ్ఞులకు ఏ ఏ శక్తి కలవు ప్రజలకి కూడా నువ్వు శక్తులు ఉన్నాయా ప్రజలకి శక్తులు ఉంటాయా శక్తులు ఉంటే మళ్ళీ ప్రజలకి సంసారమే కదా మళ్ళా శక్తులు ఎలా పనిచేస్తారు ఇప్పుడు నాకు ఇలా ఎగిరి శక్తి ఉందనుకోండి అది నాకు బంధం అవుతుందా లేకపోతే నాకు కోపం అవుతుందా బంధం అవుతుంది ఇది శక్తి బంధం ఎగిరి శక్తి లేదనుకోండి చక్కగా నేల మీద నడిపిస్తూ ఉంటే రెండు లక్షలు గురిపించారు ఎదురు శక్తి అంటే చాలా సమస్య కానీ లోకంలో ఏమనుకుంటారు ఇదే చెప్తారు లోకం చెప్పిన కూడా చాలా తక్కువగా వాళ్ళు చెప్పి ఇవ్వకూడదు దానివల్ల లేనిపోయిన సమస్యలలో ఏ ప్రభావా ఉపాధి ప్రభావ ప్రజ్ఞందు స్వతహాగా శక్తులు అంటే ఉండవు కానీ ఆ ఉపాధులను బట్టి ఆ ప్రజ్ఞ తత్వము ఎక్కడ ప్రకటమవుతూ ఉంటుందో దానికి ఉపాధి ఉంటుంది ఎలాగంటే ఎలక్ట్రిసిటీకి ఏ శక్తులు ఉన్నాయి అని అడిగారు నేను చెప్తాను మెకానికల్ ఎనర్జీ ఎమర్జెన్సీ శక్తి కొంచెం పవర్ మెకానికల్ పవర్ ఉన్నది ఎలక్ట్రిసిటీ ఉన్నది ఏంటంటే స్వతహాగా ఉందా స్వతహాగా లేదు అది ఒక గ్యాడ్జెట్ లో ప్రవేశించినప్పుడు ఆ పవర్ ఆ కాంటెక్స్ట్ లో ఆ పవర్ టీచర్ టీచర్ అంటే ఇరవై నాలుగు రోజుల టీచర్స్ ఉంటాడండి కాదు ఆ కాంటెక్స్ట్ వస్తే ఒక పవర్ దాత ఆయన దాత అన్నారు దాత అంటే అలా అసమానం చేతులతో ఇలా ఇచ్చేస్తూ ఉంటాడు కాదు ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ హ్యాపీ ఎబిలిటీ శక్తి సామర్థ్యం ఉన్నది అయితే లక్షణం కూడా ఉంది కొంతమంది దగ్గర ఉండి ఇవ్వలేకపోతారు లోపంతో ఇతనికి ఉన్నది లోపము లేదు కాబట్టి ఈ పొటెన్షియల్ గివర్ సందర్భం కావాలి అలాగే ఈ సౌకర్యతత్వానికి స్వతహాగా నిర్గుణము నిర్వికారము అయినప్పటికీ ఆయా కాన్సెప్ట్లో అది అనేక శక్తులను ప్రొడక్ట్ చేసే సామర్థ్యం దానికి ఉంటుంది అలాగా దాని ద్వారా తీసేది అదే దానికి తీసే శక్తి చెవి ద్వారా వినేది అదే వినే శక్తి స్వతహాగా అది నష్టమే స్వతహాగా అది అకారణం చెవిని లేనిది కానీ రస సుగంధవతి వినయశక్తి కాదు ఎప్పుడు చెవి అనే ఉపాధి ద్వారా ఆయా ఉపాధుల వల్ల ఎన్నో కొన్ని శక్తులు సంక్రమిస్తూ ఉంటాయి అది కూడా మనం గమనించదగ్గది ఆ ప్రకృతి తత్వము నిర్దిష్టంగా నిగ్గుదేవిను ఉండిపోతాయి ఏ ఏ ప్రభావములు లేక శక్తులు దానికి ఉంటాయో మనం గమనించాల్సి ఉంటుంది తత్ర तत्वज्ञयोः याथात्म्यम् यथा विशेषितम् समासेन संक्षेपेण मे मम वाक्यतः तत् తత్ అది కూడా ఇంకో తప్పు తత్ దానిని దీనిని దానిని ఏమిటి ఇంతగా చెప్తున్నాను శాస్త్రము యొక్క ప్రకృతి యొక్క యథార్థ స్వరూపము అయితే యథా ఆత్మ ఇది ఎలా ఉన్నదో అలా తెలుసుకుంటారు ఆత్మ ఆత్మానం అనుకున్న యథాత్మ యథాత్మ భావ యాథాశీయం దాని స్వరూపం అసలు పాము ఉందనుకోండి పామును పాముగా తెలుసుకుంటే యాథాశీయం రజ్జువుని రజ్జువుగా తెలుసుకుంటే అని శత్రువు శత్రువుగా శత్రుజ్ఞుడు శత్రుజ్ఞుడిగా తెలుసుకుంటే అది అసాధ్యం ఏది ఎలాగో అది అలాగే ఉంది తథాగత అన్నారు బుద్ధి అది తెలుగుద్దానికి జ్ఞానం వస్తుంది ఆయన తథాగతుడు ఏది ఎలా ఉందో అలాగే తెలుగుతారు ఈ సంసారులందరూ కూడా అపథాగతులు దారిలో దారిలో పోతూ ఉంటారు సరైన దారిలో పోవడం ఆయన స్థానిక ఈ సంసారం యొక్క దారి జగతం తథాత్వం యస్మాత్మ కథం భావ ఆ కథ అన్నది చాలా శక్తి అనేది సో ఆ తథాకి యథాభిస్తే యాథాత్మ్యం ఆత్మ యథా యథా ఉంది దాని ఇంకా యథా ఉంటుంది కొంచెం బీజు పెట్టుకుంటే పాతకాలం వల్ల ఒక ఆ భోగి దానికి ఉపయోగించే బూడిగా కాఫీలో వేస్తే ఏమిటి కలగా పోగొట్టు చేసుకోకూడదు పంచదార సీతాలో ఈ బూడిది పోయిపోవడం ఆ బూడిదిలో పంచదార విడిగా తీసుకుంటే వేరుగా తీసుకోవాలి అలాగే ఇది చేస్తాము చక్కగా తీసుకుంటే దసరానికి ఆకలి వస్తుంది దసరానికి గట్టిగా దసరానికి వ్యాప్తి నేను కోరుకుంటున్నాను అది దుఃఖం ఇది అది సరళంగా ఉంటుంది ఈ తెలుగులో సత్యము చాలా సరళంగా ఉంటుంది కానీ దాని యొక్క ప్రభావము చాలా దారుణంగా ఉంటుంది సత్యము చాలా జటిలంగా ఉంటుంది దాంట్లో ఇంకా కూడా ఊస ఊక ఊకలో సాధన ఉంటుంది ఇంత ఊక కూర్చుని భోజనం చేశాడు అనుకోండి అది ఏం తిన్నట్టు ఊక భక్తి అది సాధన కాబట్టి తత్వజ్ఞ తత్వములు ఈ జ్ఞానమే అదే జ్ఞానం అంటే ఇదే దాన్ని బాగా ప్రశంసించారు ఏ జ్ఞానం అయ్యా ಈ ಜ್ಞಾನನೇ ನಿನ್ನ ವ್ಯಾಧಿ జర వ్యాధి మృత్యు సందర్భాలలో నిన్ను సంసార దుఃఖం నుంచి వస్తుంది వ్యాధి వచ్చినప్పుడు జ్వరం ఎందు మృత్యు సమయంలో ఏమి వస్తుంది ఇల్లు వాకిళ్ళు గంటలు ఏమి దేవుడు ఏమి You already got సముద్రంలో పో సముద్రంలో పడ్డవాడికి నావలాగా ఆత్మజ్ఞానా సరో లాభ నాస్తి పదవి మంచిది लगभग होटल के अभिरुचि तो यथा विशेषितम याथात्म्य तथात्म स्वरूप కూడా ఆయా విశేషములు వేసి ఆయా ధర్మములను వివరిస్తూ ఇది నేను చెప్పబోతున్నాను సమాసేన సంతోషం రోజులు రోజు వ్యాసం కాదు సంతోషం వ్యాప పద్ధతి సమాస పద్ధతిలో ఉన్నాయి వ్యాస పద్ధతి అంటే ఇంకే డైలేషన్ చేసి విస్తారంగా చెప్తే దాన్ని వ్యాస పద్ధతి సమాసంగా చెప్తే వ్యాస సమాసో గీత గీత ఎందు చాలా సమాసంగా ఉంటాడు చాలా సంగ్రహంగా చెప్తాడు అవడానికి వ్యాసుడే కానీ గీత దగ్గర శాంతి పర్వం దగ్గర మోక్ష ధర్మ పర్వాల దగ్గరికి వెళ్తే చాలా ఎలాబరేట్ చేస్తారు కానీ భగవద్గీత దగ్గరికి వచ్చేసరికి అలా సంగ్రహంగా చెప్తాను వినమని శ్రీకృష్ణుడు అంటున్నాడు నా వాక్యము నుండి దీని నేను మాట్లాడతాను వినమని అంటే వినేది నేను మాట్లాడితే మీరు వినకపోతే ఏం చెప్తాను మీరు మాట్లాడుతుంటే మీరు వింటూనే ఉన్నారు వాటి ఎవరు బ్రహ్మో కృత్వా పురాణ కాలక్షేపం కావాలి పురాణ కాలక్షేపం అంటే ఏంటి మామూలుగా వస్తారు ఏదో ఆయన పురాణం ఇస్తారు కొంచెం గంట తర్వాత ఏమేసి దీనికి ఏమో మీరు పురాణ కాలం పురాణం విన్నారు కదా దాన్ని బట్టి మీ జీవితాన్ని మీరు ఎలా మలుపుకోవాలనుకుంటున్నారు అని వాళ్ళని అడిగారు ఏదైనా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అలా రాముడి జీవితాన్ని గురించి పురాణం ఉంటుంటే నా జీవితం ఉంటుంది నా జీవితం కాదుగా రాముడి జీవితం కదా అలా రాముడు కాకపోతే కొన్ని ఇంకో కాదు ఏదో ఇంకో పురాణం నా జీవితానికి అదే అదే ఉంటుంది విన్నామే అంటే పుణ్యం కనపడదు లాభం ఇది దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది పరిశీలించి అర్థం చేసుకోవాల్సింది నిశ్చయం చేసుకోవాల్సింది ఏమీ ఉండదు ఎలాగలయో అవతారత నిశ్చయం తెలు నువ్వు ఈవేళ నిశ్చయం చేసుకో వ్యక్తిగా నిశ్చయం చేసుకో ఏమని ఇది ముందే ఏమవుతుందో తెలుసుకురాలు ఎలా ఉందో అనుకోవచ్చు ఇవాళ క్షేత్ర తెలుసుకురాలు క్షేత్రంలో చూసినావా లేదా ఆత్మస్వరూపం చూసినావా ఏదో ఒకటి అదే ముందు వేసుకో ముందు వేసుకో పోలీసులకు అసలు మందు వేసుకోవాలా అక్కర్లేదా వేసుకుంటే ఏ మందు ఎంత వేసుకోవాలి ఇంత దాకా అమెరికన్ సొసైటీ సెటిల్ చేసుకోలేదు ఎస్బీఐ ఫెడరల్ డ్రగ్ అథారిటీ వాళ్ళు ఇది ఇంకా చాలా దిక్కు పట్టుకుని తీసుకుంటున్నారు మళ్ళీ గుణాలు పంపుతూనే ఉన్నారు నన్ను డాక్టర్ గారు మరి మీరేం చేస్తారు వాళ్ళు సెటిల్ అయ్యాక నేను నా సంగతి నేర్పిస్తాను ఎందుకంటే వాళ్ళు ఇస్తుంది కదా వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదు ఇంకా గైడ్ లైన్ కానీ ఇదంగా కానీ చాలా అల్లరి చిల్లరిగా ఉన్నారు నేను వచ్చేసి అధికారి నేను చెప్పాను మతాల్లో మళ్ళీ వాపస్ అక్కడికి వీళ్ళు ఎవరైనా సెటిల్ చేసి ఈ నూట ఎనభై రెండు వందల ఇంకా వాళ్ళు సెటిల్ చేయలేదు అది వెళ్ళి వాళ్ళని అది సెటిల్ చేయలేదు నూట ఎనభై ఇంకో మంచిగా రెండు వందలు ఉన్నా కూడా పర్వాలేదు అది ఇద్దరు సెటిల్ వాళ్ళు సెటిల్ చేశాక ఏం చేయాలి ఆలోచన మంచిగా అలాగే చేయి కానీ ఈ లోపల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది ఈ ఎక్సర్సైజ్ కూడా ఈ జనాలు విన్ ఆల్రెడీ దాని గురించి సమస్యలు అనుకుంటారు క్షేత్రమని తెలుసుకుని ఉదాసీనంగా ఉండడాన్ని మించి రామ బాణము మరొకటి దీన్ని మీరు నిశ్చయం చేసుకోవాలి అందుకోసం క్రియాత్మకమైన జ్ఞానం ఉండాలి ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైవ కొంతమంది అంటారు ఏదో మాకు ఏదో పుణ్యం పురుషార్థం చేస్తారు దానాలు ధర్మాలు వాటి గురించి చెప్పకుండా ఈ క్షేత్రము క్షేత్రజ్ఞులోని మమ్మల్ని ధ్యానం తీసుకున్నావు ఏంటయా అంటారేమో ఈ నాట్లయితే ఋషులు అనేక రకాలుగా దేనిని తీర్చించారో తెలిసిన ఈ ప్రశ్న శాస్త్రజ్ఞ వివేకమును కీర్తించారు దీన్నే తీర్చి కాదండి మేమేమో ఏకే గోపాలం కంపెనీలో చాలా పుస్తకాలు పుట్టిస్తుంది దాంట్లో ఎక్కడా లేదు అవి పుస్తకాలు సందర్భం కాదు ఏమో అలా ఉంటాయి పుస్తకాలు అలాగంటే పుస్తకాలన్నీ పోగేసి దాంట్లో లేదని అన్నారు వీళ్ళు మీరు పుస్తకం అంటూ చదివితే మనస్సుకి వికసింపజేసే పుస్తకం ఏదో పుస్తకం చదువుతూ ఉండడం కాదు ఏదో ఏదో పుస్తకాలు ప్రింట్ చేసి సమాజం మీద పారేస్తూ ఉంటారు అవన్నీ చదువుతూ చూసుకుంటే మనస్సుకి ఆ గాఢశీలత లేకుండా పోతుంది ఏదో ఈజీగా తయారవుతుంది మైండ్ లోతైన విషయాన్ని తెలుసుకోలేదు పుస్తకం చదివితే మనస్సు యొక్క మనస్సును వికాసం చేసేది దాని తర్వాత అటువంటి శాస్త్రమును ఋషులు నిర్మాణం చేసి పెట్టినారు రమణ మహర్షి యొక్క సంభాషణలో రమణ మహర్షి యొక్క జీవిత చరిత్ర దాంట్లో కథలో వరి ఉంటాయి అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు ఇది నాట్ ఇంపార్టెంట్ ఆయన మనం అడిగిన ప్రశ్న ఏం చెప్పిన టాక్స్ ఉంటాయి ఆయన మద్రాసు నుంచి రైలు వచ్చారు తిరువన్నామల స్టేషన్లో దిగి దర్శనాకర్షణకి వచ్చారు వచ్చి అంతేముందు రమణ మహర్షి లేరు ఆయన అక్కడికి కలిసి వెళ్ళారు జపం చేసుకుంటే ధ్యానానికి వెళ్ళారు ఈయన రెండు రోజులు వేస్ట్ చేస్తే కానీ ఆయన అలగలేదు ఆ తర్వాత ఈయన లేదు ఆయన చెప్పిన రోజు ఇంత పొడుగుంటుంది ఆ డీటెయిల్స్ అన్ని నాకు very important interesting part but ultimate గా ఆయన అడిగిన ప్రశ్నకి ఏం చెప్పిన సమాధానం లేదు అక్కడ మీకు క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము అలాంటి మహర్షులు అంటే ఋషి అంటే అర్థం ఋషి దర్శనం దశ దర్శనమే కాదు ఆ తత్వాన్ని అలా దర్శించి ప్రకృతి ఋషి అలా దర్శిస్తారు ఋషి ముని ఇలాంటి పేర్లు ఉంటాయి మునిని మననాన్ని మునికి ఆ తత్వాన్ని మననం చేసుకునేవాడు ముని అంటే ధ్యానాత్మకాల ధ్యాన మెడిటేషన్ చేయడం గలవాడు ముని సత్యాన్ని అలా దర్శించేటువంటి స్వభావం కలవాడు అత్యంత సూక్ష్మమైన బుద్ధిని కలిగి సత్యాన్ని అలా పక్కన వాళ్ళు ఋషి ఋషి ఋషి జీవితం ఋషులు ఈ ఆత్మతత్వాన్ని వాళ్ళు గానం చేస్తున్నారు యోగ వాసిష్టం తీసుకుంటే దీని యొక్క ఆత్మతత్వం యొక్క జ్ఞానము అద్భుతంగా వెళ్తుంది రామ స్వామి రామతీర్థ యొక్క ప్రవచనాలు వింటే ఆయన అద్భుతంగా గానం చేస్తున్నారు వివేకానంద స్వామి గానం చేస్తున్నారు రామకృష్ణ గురుదేవుని గానం చేశారు రమణ భగవాన్ గానం చేశారు ఉసర్గదత్త మహారాజు గానం చేశారు ఆధునిక కాలంలో ప్రాచీన కాలంలో అయితే వ్యాస మహర్షి యొక్క భగవద్గీతను శ్రీకృష్ణుడు గానం చేశారు మోక్ష ధర్మ పర్వాలు శాంతి పర్వంలో అక్కడ గానం చేశారు ఈ విధంగా మహర్షులు ఆ తత్వాన్ని శాస్త్రజ్ఞ వివేకాన్ని చాలా అనేక రకాలుగా మీకు చెప్పిన దాన్ని ఇంకో పద్ధతిలో మరో పద్ధతిలో మరో పద్ధతిలో భాష మార్చి పద్ధతి మార్చి ప్రక్రియ మార్చి రూపు మార్చి ఆ తత్వాన్ని అనేక రకాలుగా దానం చేసి అద్భుతమైన సాహిత్యము ఈ రోజుల్లో సాహిత్యం చాలా అద్భుతంగా ఉపలబ్ధమవుతూ ఉంటుంది అయితే మీరు వీకని పరిస్థితులు ఇలాంటి టైం వేస్ట్ చేసుకోవచ్చు కదా చక్కగా ఆ లోతైనటువంటి సాహిత్యాన్ని పట్టుకుని మీరు దాన్ని దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది తర్వాత వేదములు వేద మంత్రాలు ఉంటాయి అనేక మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల్లో దీన్నే అనేక రకాలుగా చెప్తారు ఈ ఆత్మానాత్మ వివేకాన్ని గాయత్రి మంత్రం ఉందనుకోండి తత్ యోగం ఆ వర్గం సో ఆ సాగు పవిత్ర మండలాంతర్గతమైన చైతన్య జ్యోతి తేజస్సు కలదో అదే ఇక్కడ ఈ బుద్ధి శక్తులను ప్రేరేపిస్తూ ఉన్నది అంటే ఈ బుద్ధి ఇంద్రియములు దేహము ఈ మెషిన్ అదే నడిపిస్తూ ఉన్నది అని గాయత్రి మంత్రము ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకాన్ని స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంటుంది అలాగే ప్రియమంత్రం కూడా అదే వివేకాన్ని చక్కగా బోధిస్తూ ఉంటుంది వాడు వసంధన అలాగే గూడి గుండి కాదు ఆ తొడిగ నుంచి అలా స్నేహితుగా ఎలా అయితే జారిపోతుందో అదేవిధంగా మృత్యుగ్రస్తమైనటువంటి ఈ దేహభావన నుండి నువ్వు ప్రశ్నత పొంది అమృత స్వరూపుడవై ఉంది మృత్యుగ్రస్తమైన దేహాన్ని దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి తప్ప ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టేయకూడదు దాన్ని విడిచిపెట్టకూడదు అమృతము నీవు నీలో ఏది నశిస్తుందో దాన్ని విధులు పెట్టాలి తప్ప నశించని దాన్ని విధులు పెట్టకూడదు అలా విధులు విడిచిపెట్టకుండా నశించని దాన్ని నేను పట్టుకునేట్లాగా ఈ నశించేది విడిపోయి దానంతట అదే విడిపోయేట్లాగా అంటే పరమేశ్వర నన్ను ఆ శ్రీయంబకం చూడండి ఎలా చెప్పారు అమృతము మృత్యువు క్షేత్రం మృత్యువు క్షేత్రజ్ఞుడు అమృతం మృత్యు గురించి నిమిత్తుడు శాస్త్రజ్ఞ తత్వము దూరం కాకుండా మరుగున పడిపోకుండా మమ్మల్ని కాపాడు సో ఈ విధంగా ఎన్నెన్నో మంత్రాలు అన్ని వేదాలకు చెందిన మంత్రాలు ఆ తత్వాన్ని చాలా అద్భుతంగా నిరూపిస్తూ ఉంటాయి తర్వాత బ్రహ్మసూత్ర పదములు బ్రహ్మసూత్ర పదములు అంటే సూత్రం అంటే సూచకము అంటే ఆ పరమాత్మను సూచించే పదాలు అక్కడ అక్కడ అక్కడ పదాలంటే ఎక్స్ప్రెషన్స్ అని అర్థం ఎక్స్ప్రెషన్స్ వాక్యపక్షం సెంటర్లో దృష్టాంతం ఇవ్వబోతున్నారు భాష్యంలో ఉంటారు ఆ బ్రహ్మసూత్ర పదములు ఉంటాయి వాక్యపక్షం ఆ ఎక్స్ప్రెషన్స్ ఎదిరిపోతుంది సో ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడు అంటాడు na క్షీణించింది స్వరమే ఆ మనస్సు యొక్క చలనాన్ని నుంచి మీరు బయటపడిపోయారు నిద్ర మధ్యలో ఏవో మనస్సు కొంచెం ఆటంకాలు పెట్టినా ధైర్యం వీలు పెట్టద్దు నిష్క్రియాత్మక బుద్ధి పెట్టుకుని ఆ మనస్సుని డ్రాప్ చేసి ఇలా మౌనంగా ఉండిపోయారు నటించేటట్టు చెందాను మౌనపు గడియలు మౌనంగా ఉండిపో మౌనంగా ఉండిపోతే ఏమవుతుందో తెలుసునండి మీకు ఒక ఇన్సైట్ నిర్మాణం ఒక అంతర్దృష్టి ఏమిటంటే అంతర్దృష్టి మామూలుగా జాగ్రత్త వస్తున్న సంసారం ఇది సత్యమైన నేను ఫలానా అనే ఒక ధోరణిలో మనం బతికిస్తూ ఉంటాం సో ఆ ధోరణిలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి నేను ఫలానా అనే ఒక అంశం ఈగో ఐడెంటిటీ నేను అనేది ఒకటి తర్వాత ఇదిగో ఇది నాది వీళ్ళందరూ నా వాళ్ళు పరాయి వాళ్ళు అంటూ ఒక స్ట్రక్చర్ ఒక సంసారక స్ట్రక్చర్ సో ఈ సంసారం యొక్క స్ట్రక్చర్ సత్యమే నేను ఫలానా అనేటువంటి ఇగ్వాయిటీ ఇది సత్యమే అనే విధంగా మనం బతికిస్తాము అలా బతికిస్తాం one day after one day week after week year after year అలాగే బతికిస్తాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనూ అలాగే బతికాం రెండు వేల పద్నాలుగులోనూ అలాగే బతికిస్తాం కానీ మీరు ధ్యానంలో మౌనంగా కూర్చున్నప్పుడు ఓహో ఈ సంసారం అనేది బహుశా అంత సత్యం కాదేమో ఈ అహంకారము ఈక్వాలిటీ ఉన్నదే ఈ తత్వం అది బహుశా probably I'm not that I'm something other than insight మీకు ఆ జ్ఞానంలో ఉంటుంది కాబట్టి ప్రతిదీ ప్రతి జ్ఞానం ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని సూచిస్తున్న ఈ పదములు పైగా పరమాత్మను బ్రహ్మ ఏకకాల పరిచ్ఛిన్న పరిచ్ఛేదాన్ని సూచిస్తూ ఉంటాయి ఆ పదములు లేక సర్వత్రా ఉన్నాయి వాటిని పట్టుకోవాలి ఇన్ని విధాలుగా హేతుమతి చూసి వినిపించుకుంటాయి చాలా యుక్తియుక్తంగా ఉంటాయండి ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ లాగా ఒక విశ్వాసాన్ని జాగ్రత్తగా ప్యాకేజింగ్ చేసి నెగటివ్స్లో ఉండాలి ఒక విశ్వాసానికి ప్యాకేజింగ్ చేసి ఉండగలుగుతాం ఈ రోడ్డు పక్కన ఇలాగ వాయిస్తారు మందు ఆయుర్వేద మందు హిమాలయ ఆయుర్వేద ఓ సెంటర్ ఒకటి వస్తుంది ఓ మైకు వస్తారు మైకులో మాట్లాడుతారు వాళ్ళ దగ్గర ఏవో గోళీలు ఉంటాయి అన్నిటికీ అదే కడుపు రుచికేదే తల పోటుకేదే ఇంకేదే కాలం మోకాల రుచికేదే అన్నింటికీ అదే అని కొంటారు మీరు వెళ్ళి నిలబడి ఒక్కసారి ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు ఇంత పెద్ద ఉపన్యాసం చెప్పి మీకే ఆ గోళీలు చూసా ఉపయోగిస్తాను మీకే నాకు మొదటి ఎగ్జామ్ ఇవ్వాలి ఇవ్వాలి అన్నింటికీ అదే గోళీ కానీ టైం ఆఫ్ ये ఆలోచిస్తారు ಎಲ್ಲರಿಗೂ అది నాకు మోకాళ్ళకి దగ్గర కావాలి ఇండియాలో ఒక మంచి ఫిజిక్స్ ఫిజిక్స్ ఏం చేస్తారంటే ఫిజిక్స్ మంచి ఫిజిక్స్ ఏంటంటే ಈಗ ಮಾಡಿ ನಿಮಗೆ ಅಲೋಪತಿ ಗೊತ್ತಾಗ್ತದೆ ನೀವು ಆಯುರ್ವೇದಕ್ಕೆ ಇದು ಕೂಡ ಕಲಿಸಿ ಅಲೋಪತಿలో ఇరుకు వస్తున్నాయో ట్యాబ్లెట్ వేసుకుంటే బాగా ఉంటుంది తర్వాత తీసుకున్న పోదు ఆయుర్వేదంలో ట్రై చేసుకోవడం కూడా చేస్తారు దీనికోసం మంచి ఫిజిక్స్ గురించి వెళ్ళాలి ఇది గోల్ ఫిజిక్స్ ఆ టైం ఫిజిక్స్ అది అర్థం చేసుకుని దాన్ని దాన్ని ఒక ఎగ్జామ్ అని నేను అనిపిస్తాను ఒక exam your own body you understand what you say, right? Because you and ఎలా ఉండాలి కానీ విద్యకి చేలో పడ్డట్టుగా మందులు మాకు ఈ మందన్నాడు వాడా మందన్నాడు అని అలా ఉండకూడదు దేహానికి మందు మాట్లాడి అలాగే స్పిరిచువాలిటీ అంటే ఎలా ఉండాలి ఎంత సైన్స్టిక్ అప్రోచ్ ఎలా ఉండాలి చేతి పరిస్థితి సో ఎంత సైంటిఫిక్ గా అప్రోచ్ అవ్వాలంటే అంత సైంటిఫిక్ గా అప్రోచ్ అవ్వాలి ప్రశ్నించడం అభ్యాసం చేయాలి ప్రశ్న వేయాలి ప్రశ్నించాలి ప్రశ్న వేయాలి నువ్వు ఇది చేస్తే స్వర్గం వస్తుంది అంటే స్వర్గం వస్తుందా లేదంటే అసలు స్వర్గం అంటే ఏంటి ఇది రాష్ట్రంలో స్వర్గంలో ఏముంటుంది నాన్ స్టాప్ పార్టీ ఉంటుంది డ్యాన్స్లో ఉంటాయి సో అవి డివైడ్ చేయాలి ఓకే తప్పేం కాదు ఎంత డ్యాన్స్ చూస్తే నష్టం ఏం లేదు బట్ దానివల్ల నాకు ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుందా ఈ స్వర్గం ఎంతకాలం అవుతుంది తర్వాత ఏమవుతుంది వీటిని ఆస్తి రేపు మధ్యం వినిష్ఠించాను శాంతి శాంతి